బ్రహ్మణి ఆరోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇది ప్రశ్న శంకనీయం సర్వాసాం బ్రహ్మణి ఏవా అధిరోపణా ఇవే ఈ రెండు అవస్థలు అనగా దుఃఖము దుఃఖవాసన బ్రహ్మని బ్రహ్మయే అయి ఉన్న ఆత్మయందు ఆరోపితత్వేన చే బ్రహ్మావస్థే బ్రహ్మ యొక్క అవస్థలే అగుచున్నది ఇది అని నశంకనీయం నీవు బెంగ పెట్టుకోవద్దు అయ్యో అబ్బాయి ఏమిటండి బ్రహ్మకి దుఃఖమును దుఃఖ వాసన రెండు కూడా బ్రహ్మకే పెట్టేశారు మీరు టెన్నిస్ సర్వీస్ చేసేప్పుడు సక్యూ సపొత్ అఖర్త రహే తో లైకో బాదం చేపేపుడు స్క్టక్ట దిశ్రెక్టన్ ఉంద పోడినా ఆ దిశ్రే నయ్య కరే పట కబతు మిమి లజ్ చేసేటి దుఃఖానେ దుఃఖా వసనమే కొడ దిస్తి అడపటాడు బ్రహ్మమేన పెట్టేసాడు అంటే ఇపుడు దుఃఖమో కాబొస్తా దుఃఖా వసనే ఏకవస్థా యోగనస్థమే అవ్కి బ్రహ్మవతి ఐ బ్రహ్మకి నూట రెండు అవస్థలు పెట్టినట్లయినది ఇది ఎలాగండి అయ్యో బ్రహ్మ చెడిపోయిందే అని మీరేమీ బెగ్గ పెట్టుకోవచ్చు ఎందుకో తెలుసునా సర్వాసాం అన్ని అవస్థలు బ్రహ్మణ్యేవా బ్రహ్మయందే అధిరోపణా ఆరోపించబడి ఉండుట వలన కేవలం దుఃఖము దుఃఖ వాసన మాత్రమే కాదయా బాబు సుఖము సుఖ వాసన కూడా బ్రహ్మయుండే ఆరోపింపబడుతున్నవి భయము భయవాసన బ్రహ్మయుండే ఆరోపించబడుతున్నవి ద్వేషము ద్వేషవాసన బ్రహ్మయుండే ఆరోపించబడుతున్నవి ఇంకా ఏమైనా ఉంటే పట్టుకురా అవన్నీ కూడా బ్రహ్మయందే ఆరోపించబడుతున్నది అయితే మీ బ్రహ్మ చెడిపోయింది బ్రహ్మ చెడిపోదు ఎందుకంటే ఇవన్నీ ఆరోపించబడినవి శంకర్లు ఏమన్నారంటే నీవు మృగకృష్ణని దర్శించినంత మాత్రాన ఎడారి నేలకు తడి అంటదు పాము పాము పాము పాము అనే త్రాడును చూసి కొంతసార్లు అనుకున్నంత మాత్రాన ఆ త్రాడుకి విషము రాదు అది త్రాడు అని తెలిసిన తర్వాత ఆ త్రాడు చేతితో పట్టుకుంటే మీ చేతికి విషం వస్తుందా కాదు ఎందుకంటే త్రాడులో విషము లేదు కాదండి ఇంతకు ముందు విషం ఉందని అనుకున్నాము అనుకున్నంత మాత్రాన ఏమీ కాదు అదేవిధంగా ఆత్మస్వరూపానికి పుట్టుక చావు దుఃఖము సుఖము భయము శోకము ఇలాంటివేమీ కూడా లేవు మీరు ఒక జీవిత కాలం ఆత్మస్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి అని ఆరోపించి కూర్చున్నా సరే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమునందు లేనే లేవు తెలిసిందండి శ్లోకం అందాలి ఇంకోసారి ఇవే ఈ రెండు అనగా దుఃఖము దుఃఖవాసన బ్రహ్మణి బ్రహ్మై బ్రహ్మణి ఆత్మస్వరూపము బ్రహ్మయందు ఆరోపితేన ఆరోపించబడినవి అగుటచే బ్రహ్మావస్థే బ్రహ్మ యొక్క అవస్థలే అగుతున్నది ఇది నీవు శంక పెట్టుకోవద్దు ఎందువలనగా సర్వాసాం అన్ని అవస్థలు బ్రహ్మణ్యేవా బ్రహ్మణ్యే అధిలోపణ ఆరోపించబడుతుండుట వలన ब्रह्मण्यारोपितत्वेन ब्रह्मावस्थे इमे अज्ञान शङ्कनीयम् सर्वासाम् ब्रह्मा ఇత్యతిష్టానతయా జగు జీవావస్థాత్మజ్ఞాన అభిమానిత్వాదవాదిశం ఆయన అలాగే ఆ టాపిక్ అలా ముందుకు పట్టుకెళ్తూ ఉంటారు విచారణ చేసుకోవాలి మనకి చాలా తెలిసిపోయిందని మనకు అనిపించిగా ఆయన మళ్ళీ దాని మీద ఇంకొక ఇంకొక ఆర్గ్యుమెంట్ పెడతారు ఆ శ్లోకం కూడా కొంచెం జటిలంగా పట్టేస్తారు దాన్ని సాగు చేయాలి ఇది ఎలాగంటే మక్కలు ఉంటాయి చూడు మక్కని కొరకాలి నేను తమలపాకు చాలా సంగీతంలో తమలపాకు మీద నోట్లు పెట్టుకుని కొరకడం ప్రారంభిస్తే ఆ వక్క వచ్చి ఒక్క రెండు ముక్కలు అవ్వదు వీడి పన్ను రెండు ముక్కలు ఒక్క ఒకటి తర్వాత బెల్లంతో చిక్కీలు చేస్తారు అల్లి తర్వాత బెల్లంతో ఉండలు చేస్తారు బెల్లము ముందు వేసి ఉండలు ఎక్కువ చేస్తారు అల్లి ఇవేమి పళ్ళకి రొగ్గి వేసి కావాలి పళ్ళు పోవాల్సిందే వాటితో <laughs> ఈ శ్లోకాలలో ఉంటాయి వీళ్ళని అలాగా చూసి ప్రతిసారి చూసి మేనేజ్ చేయాల్సి ఉంటుంది నన్ను ప్రతి అజ్ఞానాశ్రయత్వం బ్రహ్మణ పూర్వాచార్య కథం సంఖ్య తద్వివక్ష దర్శయతి అంటే ఇంతకీ దుఃఖము ఎక్కడ ఉన్నది అజీవుని ఎందు దుఃఖం వాసన ఎక్కడ ఉన్నది జీవుని అజ్ఞానం ఎక్కడ ఉన్నది జీవుని అంటే మరి జీవుడికి తేడా బ్రహ్మకి తేడా ఏమైనా ఉందా లేదు అంటే ఈ అజ్ఞానం ఎక్కడ ఉన్నట్టు ఇది ఎక్కడ ఈ అద్వైతులు ఉన్నారే వీళ్ళంతా దుష్టులు వీళ్ళే కానీ ఎవరు ఎందుకంటే దేవుడికి అజ్ఞానము అని చెప్తారు దేవుడికి అజ్ఞానము ఇంకేతనే దేవుడికి పెళ్లి అన్నది మాట అద్వైతంలో చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే దేవుడికి పెళ్లి అంటే ఇప్పుడు జీవుడికి వేరే ఇంకో పెళ్లి దేవుడికి ఇంకో పెళ్లి అంటే మన సొసైటీ పెళ్లి పేట్రియార్కల్ సొసైటీ ఈ సొసైటీలో సంప్యూనలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి జీవుడే దేవుడు అని చెప్పడానికి చాలా సమస్యలు వస్తాయి అంతేతనే అద్వైతంలో దేవుడికి పెళ్లి ఆయన కొడుకు ఇలాంటి మాట్లాడి చూడడం అద్వైత వాటిని మీరు పెట్టుకుంటే అద్వైతం మీకు పొసదదు ఈ సత్యాన్ని ద్వైతులు గుర్తించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏకత్వం లేదు వాళ్ళకి సరిపడదు అద్వైతులు గుర్తించాలి నెంబర్ వన్ నెంబర్ టూ నేను అంటే టాపిక్ వచ్చింది నేను చెప్తున్నాను అలాంటి సింగల్ టాపిక్ ఇది అందుకోసం చెప్తున్నాను నేను ఒకసారి నడిచి వెళ్తున్నాను ఒక పెద్ద ఆయన నాతో అక్కడ కలిశాను స్వామిజీ మీతో కూడా నడుస్తాను అక్కడ నడవద్దు మామూలుగా మనం కలిగా పోతాం ఆ రోజు ఆయన ఆయన అడిగాడు ఎవరి దేవుడు పెళ్లి ఎప్పుడైనా చూశారా చూశారు అన్నప్పుడు కాబట్టి దేవుడు కట్టాల్సిన సూత్రాన్ని ఇప్పుడు ఇప్పుడు కలుగుతున్నదే ఓ సినిమాలో ఓ సినిమాలో దీన్ని ఒక డైరెక్టర్ జోకు కింద పెట్టుకుంటాడు ఒక డైరెక్టర్ జోకు కొంచెం మోనడు హాస్యం అక్కడ పురోహితుడు ఉంటాడు పురోహితుడు ఈ మొర హాస్యనటులు ఉంటారు చూడండి బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారుగా ఆయన పురోహితుడుగా ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళి కట్టేసారి పెట్టాడు కట్టే ఉందంటే కడతా ఏది తను ఏం చేయాలి వాడుతుంది పెద్ద కానీ అని మీరు అంటాడు అప్పుడు ఆ మంగళసూత్రం కాస్త పురోహితులు కట్టేస్తారు అది అది బాగుండదు కదా ఇలా ఏం చేస్తున్నారు అని అడిగేది ఆయన అద్వైత కాదు అంటే అద్వైత శాస్త్రం అంతా బాగా చదివేసుకుని వంట పట్టిన వాడు కాదు మామూలుగా ఏదో అద్వైతం బయట వెళ్ళాడు తెలుగులో భక్తి కలవాడే ఆయనకి సందేహం వచ్చింది నేనేదో స్వామిని కాబట్టి నేను ఏదో వాళ్ళ సమాధానాలు నేను దగ్గర ఉంటాయనుకుని ఆయన అడిగాడు అయితే నేనేం చెప్పానో వచ్చినా అది తప్పకుండా అలా చేయకూడదు అయితే ఏం చేయాలి అసలు పెట్టేవాడు చేయమన్నాడు నేను అష్టోత్తర అష్టోత్తర శతనామ పూజ చెయ్యరా అంటే అది మానేసి పెళ్ళిని మొదలు పెట్టేది పెళ్ళంటే ఏమైంది అక్కడికి సూత్రం ఎందుకు కట్టాలి తలంబరాలు ఈయనకు వస్తాడు అది అడిగాడు ఆయన తలంబరాలు ఈయనకు వస్తాడు ఏమిటండి నేను అడిగాను కాబట్టి ఇది ద్వైతుల పూర్వపక్షం అజ్ఞానం ఎవరికి జీవుడికి జీవుడికి దేవుడికి తేడా ఉందా లేదా లేదు అంటే అజ్ఞానం దేవుడికి అన్నట్టు దేవుడికి అజ్ఞానం అయితే ఆయన దేవుడు ఏమిటి ఇంకా అని ఒక శంక దాని మీద సమాధానం అజ్ఞానస్య ఆశ్రయ బ్రహ్మ ఇది అధిష్టానతయా జగు జీవావస్థాత్మం అజ్ఞానాభిమానిత్వాత్ అవాదిషం అజ్ఞానస్య అజ్ఞానమునకు బ్రహ్మ బ్రహ్మ అధిష్టానతయ అధిష్టానము అభూత ఆశ్రయ ఆశ్రయము ఇది అని జగు పెద్దలు చెప్పిది అది ఇక్కడ టీకాకారులు ఏం రాశాడంటే సంక్షేప శారీరకము అనే పుస్తకం ఉంటుంది వేదాంత పుస్తకం దాంట్లో ఈ విషయాన్ని బాగా చెప్పారు అని అంటే ఇప్పుడు త్రాడు త్రాడును చూసి నేను పాము అనుకున్న సందర్భంలో పాముకు ఆశ్రయము త్రాడు అని చెప్తారు పాముకు త్రాడు ఆశ్రయము అన్నప్పుడు అక్కడ ఆశ్రయ శబ్దానికి మీరు అర్థం సరిగ్గా తెలుసుకోవాలి అంటే పాము ఎక్కడి నుంచో వచ్చి ఆ త్రాడు మీద పడుకుంది అని కాదు అది కాదు ఆశ్రయము అంటే మరి ఏమిటి ఆశ్రయము అంటే అధిష్టానము అని అర్థం ఎప్పుడైనా సరే మీకు ఆశ్రయ శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఒకటి వచ్చి ఇంకో దాని మీద కూర్చుంది అనే అర్థం వస్తుంది అర్థం రావచ్చు అంచేతనే వేదాంతులు ఆశ్రయ శబ్దాన్ని కాకుండా అధిష్టాన శబ్దాన్ని ప్రయోగిస్తారు అధిష్టానము అనేప్పటికీ ఒకటి వచ్చి ఇంకో దాని మీద కూర్చోవడం అని అలాగా స్థూలంగా కాదు ఒక కల్పితమైనది యథార్థమైన దాని మీద కూర్చోవడము అని అర్థం ఓకే ఇప్పుడు నేను నాకు కుర్చీ ఆశ్చర్యము అన్నాం అనుకోండి ఇప్పుడు కుర్చీ యథార్థము నేను యథార్థము నన్ను కుర్చీ మోస్తోంది త్రాడు పాముకు అధిష్టానము అంటే అలా ఇవ్వకూడదు త్రాడు యథార్థము పాము యథార్థము పాము వచ్చి దాని మీద పడుతుంది అని కాదర్థం కల్పితమైన పాము సర్పముపై ఆరోపించబడింది అని అర్థం ఎందుకంటే ప్రాణం లేకపోతే పామును మీరు కల్పించడం కుదరదు కల్పనకు అధిష్టానము ఆవశ్యకము త్రాడు లేకుండా పాము మీరు దర్శించలేరు త్రాడు ఉండాలి త్రాడు ఉంటేనే పామును మీరు ఆరోపించగలుగుతారు సత్యమైన త్రాడు ఉంటే కల్పితమైన పావును మీరు ఆలోచించగలుగుతారు అది దృష్టాంతం అదేవిధంగా సత్యమైన బ్రహ్మయందు కల్పితమైన దుఃఖము జీవుడు అజ్ఞానము సంసారము జగత్తు ఇత్యాదులన్నీ ఆరోపించబడుతున్నది ఓకే ఇప్పుడు అజ్ఞానం అనేది ఎవరికి జీవుడికి జీవుడే దేవుడా అవును అంటే మరి దేవుడికి అయింది కదా అంటే దానికి సమాధానం పెట్టవచ్చు అజ్ఞానము జీవుడికి కూడా వాస్తవంగా లేదు వాడు నేను అజ్ఞానిని అని అనుకుంటున్నాడు కాబట్టి ఉన్నట్లుగా అనిపిస్తోంది తప్ప వాస్తవంగా జీవులకు కూడా అజ్ఞానము లేదు జీవుడికి జ్ఞానం అభిమానానికి బట్టి వచ్చింది అని ఏం చెప్తూ ఉంటది బ్రహ్మయంతో అధ్యయనం చేస్తూ పోవాలి అనుకుంటా ఎట్లు పోసొ పోసజనే పోసక మోమహాలనే శిష్యుడితో ఏదో కొన్ని సత్యం విచల్త అపาทం వచ్చి వొరకైన ఎక విదుర్తుడు పదన్ గృహస్తుడు ఆయన భార్యాకలసి వచ్చారు పిలిపివైజ్ సెంటర్స్ కదా ఇవన్నీ అక్కడేమో గంగాస్నానం అనేది వస్తారు వచ్చినప్పుడు క్లాస్కి వచ్చి కూర్చుంటారు ఏదో క్లాస్ ఉంది క్లాస్ కూడా ఎప్పుడు ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి వెతికి అడుగుతూ లేని విధంగా ఉంటుంది క్లాస్ ఎందుకంటే క్లాస్కి చెప్పే వాళ్ళకి అవసరం బ్రేక్ఫాస్ట్ క్లాస్ మెనీ వాళ్ళకే అవసరం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ కాఫీ తాగేసి ఆ పైకి చూస్తే పైన క్లాస్కి టైం అవుతూ ఆ వెట్లెక్కేస్తే క్లాసులో కూర్చోవలసింది మంచి క్లాసులో కూర్చోవడం క్లాసులో ఏమని చెప్తాం మనం సో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేనం ఎదిడం ఉపాసతే అని చెప్తాం బ్రహ్మ అంటే నీ హృదయంలో ఆ చూపుకి చూపు అయి వినికిడికి వినికిడి అయి ఉన్న చైతన్యం ఏది కలదో అది బ్రహ్మ గాని ఓ బొమ్మ ఒకటి పెట్టి ఇది బ్రహ్మ అంటే అది మాత్రం బ్రహ్మలా ఉంటుంది అని అది క్లాసు క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి ఏమండి అయితే మేము ఫోటో పెట్టి పూజ చేస్తున్నాం ఏం చేయాలి ఇప్పుడు అంటే నేను అంటాను చూసుకోండి మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని కేనోపనిషత్తు క్లాస్ ఇంకేజీ దొరకనట్టుగా వచ్చి వచ్చి వచ్చి కేనోపనిషత్తు క్లాస్లో కూర్చుని మేము ఫోటో ఏం చేయాలి అంటే నేను ఏం చెప్తాను మీరు ఆలోచించుకోండి అయినా మీకు ఉపాయం చెప్తాను ఆ ఫోటోలో ఉన్న దేవుడు మీరు పూజ చేస్తూ ఉండండి పూజ మానేయక్కర్లేదు దీపం వెలిగించండి పూజ చేయండి పూజ కూడా సంగ్రహంగా చేయండి అట్టహాసంగా చేయండి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు పూజ చేయక్కర్లేదు పూజ పబ్లిక్ డిస్ప్లే కాదు పూజ అన్నది వ్యక్తికి దేవుడికి మధ్యాహ్న అనుబంధం తప్ప నేను దేవుణ్ణి పూజిస్తున్నాను ఓహో ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పక్కర్లేదు అలాంటి వేషాలన్నీ మానేయండి ముందు మానేసి పూజ అంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు మీరు దేవుడికి మధ్యన అనుబంధము దాని ముందు దానికి ఆ స్థితి తీసుకురండి ఇంట్లో వాళ్ళకు కూడా నోడతారు ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మీరు లేచి స్నానం చేసుకుని మీరు ఎదురు జపం చేసుకోండి అది పూజ ఉంది ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళ లేఖలు కూడా ఉంది మీరు లేచి స్నానం పిల్లి దాకా లేచి స్నానం చేసి మీరు జపం చేసుకోండి అలా ఉండాలి అది ఆ విధంగా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని మళ్ళీ కాబట్టి పూజ చేసేప్పుడు కూడా దీపం వెలిగించి మీరు పూజ చేసేటప్పుడు కూడా ఆ ఫోటోలో ఉన్న దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీరు భావన చేసుకోండి అని నేను చెప్తాను అయిపోయింది క్లాస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఆయన సందేహం మరి పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదువుతున్నాం కదండి ఆ అష్టోత్తరంలో ఉన్న నామాలన్నీ మరి దేవుడికి చెందిన మన నాకేమైనా వస్తాయి అని మళ్ళీ ఇంకో అంటే నేను చెప్పేవాడిని ఈ అష్టోత్తరాలన్నీ సందర్భంగా ఉండమండవు దాంట్లో అష్టోత్తరం అనే పేరే తప్ప దాంట్లో ఏదైనా ఒక ఇరవై ముప్పై నామాలు మనం పరిశీలించదగినవి ఆశ పట్టుకోదగ్గలు ఉంటే ఉంటాయి మిగతావన్నీ కూడా అంత అవకతవకగా ఉంటాయి కొన్ని తప్పులు కూడా ఉంటాయి ఉండడమే కాదు తప్పుల అసందర్భంగా మిస్లీడింగ్ గా కూడా ఉంటాయి కాబట్టి ఈ అష్టోత్తరం అని మీరు అలాంటివి తీసుకొస్తే అవి కేనోపనిషత్తు సందర్భంలో కుదరాలి అని చెప్పడం అవి మళ్ళీ మొన్నాడు కేనోపనిషత్తు క్లాసు మళ్ళీ అర్థం చేసి మరి ఆ ఆచార్యులు గారు అలా చెప్పారండి ఈ మంత్రులు గారు ఎలా చెప్పారంటే దీన్ని ఎలాగా అది ఈ విధంగా ఆఖరికి నేను చెప్పాను మీరు ఇంత శంకతోటి మీరు దీన్ని నిర్వహించలేరండి మీరు పనిచేయండి కొంతకాలం వేదాంతం వినాల్సి ఒక నెల రెండు నెలలో వేదాంతం అంటే కాదండి మాకు మా కోడలికి ఇప్పుడు పురుటి రోజులండి పిల్లాంటి మీ కోడలు కనాలి కదా మీరు కాదు కదా అంటే మీకు ఆర్డర్ కడుతుంది మీ కొడుకు చూసుకుంటాడు ఆ సంగతి మీరు ఇక్కడ కూర్చొని పాఠం వినండి సో ఈ విధంగా సంసారంలో అలా ఉంటారు ఈ అద్వైతం అది బుద్ధికి రాదు సంసారం అలా ఉంటుంది కాబట్టి ఈ నేను అజ్ఞానిని అని వీడు జీవుడు అనుకుంటున్నాడు అభిమానం పెట్టుకున్నాడు కాబట్టి వీడి ఎందు ఉందని మేము అంటున్నాం తప్ప జీవుడు ఎందు మాత్రం యథార్థంగా ఎక్కడుంది వాడు కనుక నేను తెలియ వాడనా తెలియని వాడనా మీరు ప్రశ్న వేసుకోండి నేను తెలుసుకునే వాడనా తెలియకుండా ఉండేవాడనా తెలుసుకునేవాడు ఏది లేదో దానిని కూడా తెలుసుకునే మాటలు నేనే కాబట్టి మరి నేను అజ్ఞానిని అని ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఏదో అలా ఎవరు చేసి పెట్టారు నువ్వు అజ్ఞాని అని ఎవరు చెప్పారు నువ్వు పాపివి అని ఇంకొకటి అది ఇంకొకటి నేను చోట ఉపన్యాసం చెప్పాను ఈ అర్థం అరేంజ్ వాళ్ళు కూడా అసందర్భంగా అరేంజ్ చేస్తారు నాది నలభై ఐదు నిమిషాలు ఇంకో వేద పండితులను ఒక ఆయన తీసుకొచ్చారు విద్యార్థి భవిష్యత్ చదువుకున్నా ఆయన పట్టుకొచ్చారు ఆయనకి నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ముందు నన్ను చెప్పమన్నారు ముందు ఆయన ఇవ్వండి అని ఆయన ఆయన అప్పచెప్పేశారు మైకు ఆయన నలభై ఐదు నిమిషాల ఉపన్యాసం ఏంటంటే నువ్వు పాపివి ఒక క్రిస్టియన్ ఇవాంజలికల్ మిషనరీ కూడా నువ్వు పాపివి అనే విషయాన్ని అంత గట్టిగా ప్రతిపాదించలేదు అన్నాడు ఆ మంత్రాలని చెప్పి మంత్రాలకు అర్థం విద్యార్థులు అనుకున్నారు కదా మంత్రాలకు అర్థం చెప్పి పాపం ఉంది పొద్దున్న చేసిన పాపం సాయంకాలం పోవాలి సాయంకాలం చేసిన పాపం మళ్ళీ పొద్దున్న పోవాలి రాత్రి ఎందు చేసిన పాపం పొగలు పోవాలి పొగలు చేసిన పాపం రాత్రి ఎందు పోవాలి అని ఇలా తర్వాత పాపం అనేది అది దానికి ఏమో దృష్టాంతాలు కృపదాది వముంచలు అంటూ ఏమో దృష్టాంతాలు ఈ పాపం ఇలా పోతూ ఉండాలి మనం ఈ కర్మలు చేసినట్లయితే ఈ పాపం పోతుంది కృష్ణ శ్వేత భ్రూణహత్య అంటే చిన్న పిల్లవాడిని చంపితే వచ్చి పాపం పోవాలి చిన్న పిల్లవాడిని చంపడం ఏమిటండి ఏది పాపాలు స్టేనహాడు తల్పక ఏమో ఏమో పాపాలు స్నేహ అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు అంటే ఎవరో చోరీ చేసి తెచ్చుకున్న సొమ్ముని వీడు మళ్ళీ చోరీ చేసేస్తాడనమాట అలాంటిది ఏదో అయ్యుంది నలభై ఐదు నిమిషాలు అదే పాఠం అదే ఉపన్యాసం ఆ ఉపన్యాసం చెప్పి పూర్తి చేసి అబ్బా ఎంత గంభీరమైన ఉపన్యాసం చెప్పాను నేను చూశానా అన్నట్టుగా ఆయన మంచి పకడ్బందీగా పూర్తి చేశారు అందరూ చప్పట్లో కూడా పుట్టారు అంత ఎప్పటికి వాళ్ళకి ఏమని నిర్ధారణ అయిపోయిందంటే మనం పాపానుకూలము మనం ఎప్పటికీ చేతులు కాళ్ళు కొట్టుకుంటాం గింజలో తవ్వుకుంటాం బట్టల్ని ఆరేసుకుంటాం నీళ్ళని నెత్తి మీద చదువుకుంటూ తర్వాత పసుపు నీళ్ళని చదువుకుంటూ అక్షతలు వేసుకుంటూ రామరామనో కృష్ణ కృష్ణను విష్ణుడు విష్ణుడు విష్ణుమను ఏదో అనుకుంటూ ఈ పాపాలను కలుపుకుంటూ మనం బతకాలి అని ఒక నిశ్చయానికి వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు నన్ను పాఠం చెప్పంటే నేనేం చెప్తాను నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి విరుద్ధమే ఏ మాట అన్నా ఆయన చెప్పిన దానికి విరుద్ధమే నేను ఏమి చెప్పినా అది ఆయన చెప్పిన దానికి ఆపోజిట్ నేను నీవు దుఃఖిని కాదు నీ స్వరూపము సుఖము ఆనందము అని చెప్తే అంతవరకు ఆయన ఈ పాపాన్ని బట్టి దుఃఖం వస్తుందని క్యాల్కులేషన్స్ అన్ని వేసి మరీ చూపించారు కాబట్టి వేదం చదివి దానికి విజ్ఞానం చదివి ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే నేను అజ్ఞానిని పాపిని దుఃఖిని శోకిని ఎందుకు పనికిరాని వాడను అని ఆయన తెలుసుకున్నది పండితులు ఎలా ఉంటే ఇంకా పాపముల గురించి చెప్పనేలా కాబట్టి ఈ అభిమానము నేను పాపిని నేను దుఃఖిని అనే అభిమానాన్ని బట్టి జీవుడు దుఃఖిపాటి అయ్యాడు తప్ప వాస్తవంలో జీవుని అందే అది యథార్థముగా లేదు ఇంకా బ్రహ్మాండంగా కనిపిస్తాయి మీరు బ్రహ్మ అధిష్టానము అని చెప్పడంలో మాకేమీ అభ్యంతరము లేదు అంటే త్రావణం నందు పాము కనపడ్డట్టుగా ఆ పరమాత్మ చైతన్యము నందు దుఃఖము కనబడుతుంది అనుభవానికి వస్తుంది అని మీరు చెప్పినట్లయితే మాకేమీ అభ్యంతరము లేదు అజ్ఞానస్య అజ్ఞానమునకు బ్రహ్మ పరమాత్మ అధిష్టానతయ అధిష్టాన రూపముగా ఆశ్రయ ఆశ్రయము ఇది అని జగు పెద్దలు జీవావస్థాత్వం జీవుని యొక్క దుఃఖము మొదలైన అవస్థలను కలిగి ఉండుట అజ్ఞానాభిమానిత్వా నేను అజ్ఞానిని అనే అభిమానము వలన అని అవాదిషం నేను చెప్పి ఉంటిని అంటే విద్యారాయణ స్వామి అనమాట ఆయన ముందు శ్లోకంలో చెప్పారు అన్నమాట అది నేను సంగ్రహంలో వెళ్ళిపోయింది ఆ శ్లోకం నేను పైన చెప్పాక జీవుడికి అజ్ఞానంతో స్వతహాగా ఏం ఉండదయ్యా నేను అజ్ఞానిని అనుకోబట్టే వీడు అజ్ఞానిగా ఉంటున్నారు తప్ప స్వతహాగా ఏమి జీవుడికి అజ్ఞానం అనేదేమి ఉండదు అని చెప్పారు ఒకప్పుడు ఇది కేవలము ఒక భావనకు మాత్రమే కాకుండా భావనని బట్టి దేహానికి కూడా వర్తిస్తుంది దేహానికి కూడా వర్తిస్తుంది భావన అంటే భావన చాలా బలమైనది మనం అనుకుంటాం దేహంలో ఫిజికల్ గా ఉంటుంది కాబట్టి దానికి బలం ఎక్కువ భావన అంటే సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి బలం తక్కువని మనం భ్రమపడతాం ఇప్పుడు మీరు చెప్పండి దేహానికి తగిలిన దెబ్బ గట్టిగా మనస్సుకి తగిలిన దెబ్బ గట్టిగా మరి మీకు అర్థమైపోయిందిగా దేహానికి కొంత సర్వీసు చేస్తే అది గొప్పయా మనస్సుకి సంతృప్తి కలిగిస్తే గొప్పయా మనస్సుకి కాబట్టి భావనని బట్టి ఉంటుంది మీరు భావన కూడా నేను అజ్ఞానిని అని భావన చేస్తే ఆ భావనే మిమ్మల్ని క్రొంగ తీస్తుంది నేను పాపిని ఆ భావనే మిమ్మల్ని క్రొంగ తీస్తుంది ఇది దేహానికి కూడా వర్తిస్తుంది నేను రోగిని అని మీరు అనుకుంటే ఆ భావనే మిమ్మల్ని క్రొంగ తీస్తుంది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో చిన్న నొప్పో ఏదో వస్తుంది ఏదో నొప్పో ఏదో వస్తుంది బొప్పాయితో వస్తే అప్పుడు ఎక్కడికో వెళ్తారు వాడు ఏమంటాడు వాళ్ళకు ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్లను మనకు అంటే స్టెప్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా స్టెప్స్ ఉంటాయి దాన్ని ప్రోటోకాల్ అంటారు అది డాక్టర్స్ అనుభవాన్ని బట్టి దాన్ని సెన్సరైజ్ చేసి పెట్టారు కరెక్ట్ దాంట్లో తప్పే అదంతా సైన్స్ ఆ ప్రోటోకాల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెట్టుకుని ఉంటాడు ప్రోటోకాల్ కార్డియాలజిస్ట్ ఇలా కూర్చొని ఉంటాడు రోజు వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇక్కడ ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ లో ఏముంటుంది మొట్టమొదటి బీపీ చూడము బీపీ చూసేస్తుంది నా అమ్మ ఎవరో బీపీ చూసేస్తుంది ఆ బీపీ ఒకసారి ఎక్కువ సో ప్రోటోకాల్ లో బీపీ హై ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా తర్వాత స్ట్రెస్ టెస్ట్ చేయము అది ఎవరో చేసేస్తాడు ఆ స్ట్రెస్ టెస్ట్ లో స్ట్రెస్ ఉన్నట్టు కనపడుతుంది సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఏదో సమ్ ఇండిగో ఆ రంగు ఉన్నటువంటి రంగు నీళ్లు పెట్టిన ఆ టెస్ట్ కలర్ డోక్లర్ కలర్ టోప్లర్ చేయము అని ప్రోటోకాల్ ఉంటుంది అది చేసేస్తా చేసేస్తే డెబ్బై ఏళ్ళ నుంచి రక్తం ప్రసరిస్తున్న నాళాలలో ఏదో కొంత బ్లాక్ ఉంటుంది ఇప్పుడు మన నగరంలో రోడ్లు అడుగున ట్యూబ్లు ఉంటాయి కాబట్టి వాటర్ పైపులు అవి ఉంటాయి అవన్నీ శుభ్రంగా క్లీన్ గా వాటర్ ధర ధర ధర ప్రవహిస్తూ ఉంటాయా ఏమన్నా వాటిల్లో నూట రాత్రులు అవి ఉంటాయి కానీ అప్పుడప్పుడు వాటి లైన్ లైన్లో పొడుస్తూ కదా అలాగే డెబ్బై నెలల నుంచి ప్రవహిస్తూ ఉంది ఎక్కడో పిసలు కొంచెం తేడా వస్తుంది అది కొట్టుకుంటాడు పట్టుకుని ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఏమి చేయక్కర్లా ఏమి చేసేది చేసినా ఏమీ అడ్డీ ఉండదు అసలు వీడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వీడు పొరపాటు వీళ్ళు చక్కగా రోజు మైల్ దూరం నడిస్తే ఇవన్నీ పోతాయి లేకపోతే గోడకి విపరీత కరణి అని ఒకటి అది గోడకి కాలు పైకి పెట్టి రోజు ఐదు నిమిషాలు ఉంటే ఇవన్నీ పోతాయి నిజంగా ఫిజియోథెరపీలో పోతాయి ఇవన్నీ ఇవన్నీ వీడికి వీడి జీవన శైలి తప్పు జీవన శైలి అందుకోసం డాక్టర్ ఏంటంటే వాడు స్టెంట్ వేస్తాడు వాడు మిగిలింది నీకు అందకంటే ఆ నాలాన్ని కొంచెం లేదా గోపి దాని మధ్యలో ఒక ట్యూబ్ ఒకటి పెట్టి ఇంటికి పంపిస్తాడు వీడికి ఇదిగో ఇక్కడ స్టెంట్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ బాధ ఉంది ఇంకో చోట వస్తుందేమో ఇంకో చోట మళ్ళీ వస్తుందేమో ఆ మూడు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటున్నారు చెప్పేసి రాసిస్తారు మళ్ళీ మూడు నెలలు వచ్చినా మళ్ళీ పరీక్ష ఇంకో చోట వచ్చిందేమో వస్తుందేమో అని ఒక రోగిష్ఠి వాడి భావనలో నేను బతుకుతూ ఉంటాడు బతుకున్నంత కాలం అలాగే బతుకుతాడు అభిమానం అంటే అంత భయంకరంగా ఉంటుంది నేను అప్పుడు లాస్ట్ ఇయర్ నేను అమెరికా వెళ్ళలేదు అంటే ముందు నేను అమెరికా నుంచి వచ్చేందుకు టాపిక్ ఏమిటంటే ఈ స్టెప్స్ అన్ని అనవసరము అని టాపిక్ క్యూల్యాండ్ క్లినిక్ ఉదయం ఎనిమిది గంటలకు స్టెంట్ వేయడానికి ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చి ఆ పేషెంట్ ను రెడీ చేశారు వీళ్ళు ఈ లోపల ఈ ఫెడరల్ డ్రగ్ అథారిటీ నుంచి ఈ స్టెప్స్ యొక్క ఆవశ్యకత ఎంత అనే ఒక పేపర్ ఒకటి జనరల్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో పబ్లిష్ అయిన పేపర్ ఆయన చేతికి వచ్చింది అది చదువుకున్నాడు పొద్దున్న ఏంటంటే కాలు క్యాంప్లో చదివాడు ఎనిమిదిగా టీమ్ లాంటి క్లినిక్ లో ఎనిమిది వచ్చేది వచ్చేప్పటికీ నాకు సరిపోతుంది పేషెంట్ అపాయింటెడ్ పేషెంట్ స్క్రబ్బింగ్ అంతా అయిపోయి స్టెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నది మీరు వస్తే ఎనస్థీషియాలజిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు ఇది న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్ నేను చూపిస్తున్నాను అప్పుడైనా సరే రా అని ఆ నర్సు వెనకాల వెళ్ళి ఎనస్టీషియాలజీ గుడ్ మార్నింగ్ చెప్పి ఈ పేషెంట్ గుడ్ మార్నింగ్ చెప్పి మీకు నేను స్టెంట్ వేయటం లేదు స్టెంట్ వేయడం అవసరం సో నర్స్ ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అప్పుడు పేషెంట్ అడిగే నన్ను ఏం చేయకుంటావు నువ్వు లేచి కూర్చో అతను లేచి కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయకుంటావు దిగు నిలబడ్డాడు ఇప్పుడు ఏం చేయకుంటావు నడిచి కార్ పార్కింగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది ఇవి న్యూయార్క్ టైమ్స్ లో మనం పబ్లిష్ చేసేస్తారు పదేళ్ల నుంచి వేస్తున్న స్టెంట్లన్నీ ఏమైనట్టు అక్కడికి కాబట్టి అజ్ఞానిని నేను అని అనుకుంటే అజ్ఞాని దుఃఖిని నేను అనుకుంటే దుఃఖి రోగిని నేను అనుకుంటే రోగి ఇవి అనుకునే తీరిక లేని వాడికి వీళ్ళని అనుకునే తీరిక ఒకరికి లేదు చాలా బిజీగా ఉంటాడు తీరిక లేదు వాడికి ఏముందో తెలియదు తెలియదు బాగానే బతికేస్తూ ఉంటాడు ఇంకొకటి వీటిని అనుకోవాలంటే కూడా ఒక సాగుబడి ఉండాలి ఎప్పుడైనా విన్నారా సాగుబడి రోగము అని అన్నారు ఎప్పుడైనా ఒక సాగుబడి ఉండాలి రిక్షా దొరికి వాడు అనుకునేందుకు సాగుబడి ఉంటుందా ఉండదు గుడిసెలో ఉన్నవాడికి అనుకునే సానుభూతి ఉంటుందా ఉండదు ఒక పల్లెటూరులో ఒక గీత కుటుంబం మిడిల్ క్లాస్ లోకల్ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒక పెద్ద పెద్ద ఆమె లేదా పెద్ద ఆయన నాకు ఎక్కడైనా బ్లాక్ ఉందేమో అని అనుకునే సాగుబడి ఉంటుందా ఉండదు సాగుబడి లేని వాళ్ళకు కూడా ఇది లేనంటే లెక్క అభిమానం ఉండాలి నాకు బ్లాక్ ఉంది అనే అభిమానం ఉంటేనే ఇలా ఉన్నట్టు లెక్క నాకు రోగం ఉన్నది అనే అభిమానం ఉంటేనే రోగం ఉన్నట్టు లెక్క అంటే నేను చెప్పింది దాన్ని స్పిరిట్ తీసుకోండి మీరు దాన్ని లిటరల్ గా తీసుకోకూడదు స్పిరిట్ తీసుకుంటే ఇది సత్యం నేను చూశాను మహాత్ముడి దగ్గరికి విద్యార్థులందరూ పెద్దలందరూ భక్తులు వచ్చారు నేను వెళ్ళాను నేను ఒక భక్తుని వెళ్ళాను వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ దగ్గర సత్సంగం చేస్తూ ఉన్నాము వాళ్ళు చెప్తున్నారు ఓ డాక్టర్ గారు ఆయన పరీక్ష చేశాడు ఒక స్టెటోస్కోప్ తోటి దాని పరీక్ష చేసి ఇంకా ఏవో బ్లడ్ ప్రెషర్ లో పరీక్ష చేసి మెకానికల్ గా పరీక్ష చేస్తారు కొంతమంది కార్డియాలజిస్టులు మంచి విద్వాంసులు ఆయన అన్నాడు మీ గుండె ఇరవై శాతమే పనిచేస్తోందండి అని చెప్పాడు అయితే మరి ఏం చేయాలి మీరు వెంటనే ఢిల్లీ వస్తే మీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఆయన అన్నారు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేసేయి ఇరవై శాతం పనిచేస్తే కూడా గొప్పనయ్యా తాను అలాగే చేయని నేను గంగా తీరాన్ని విడిచిపెట్టి ఢిల్లీ నేను వచ్చుటలేదు అని చెప్పేసి ఆయన సత్సంగం ఆయన పూర్తి చేసుకుని ఆయన రూమ్ లోకి ఆయన వెళ్ళిపోయారు ఆయన అక్కడే ఉండిపోయారు ఇంకో ఆరు మాసాల తర్వాత నిశ్చింతగా కన్ను మూసినారు అభిమానం అండి అజ్ఞానమైన దుఃఖమైన రోగమైన భయమైన ఏదైనా కూడా అభిమానము తప్ప ఏమీ కాదు మీ స్వరూపము బ్రహ్మ ఇవన్నీ మీ అంటే కన్నీళ్ళు వస్తాయి రావు ఇవన్నీ మీరు పెట్టుకుని తెలుసుకున్నారు మీకు చూపించి అదిగో జీవుడు వేరు దేవుడు వేరు అనే ద్వైతుల ప్రతిపాదనము చాలా కష్టమలమైనది దాంట్లో ఏమి సాధము లేదు అజ్ఞానశ్రయో బ్రహ్మ అర్థం ఇంకోసారి చెప్దాం బ్రహ్మ బ్రహ్మ అజ్ఞానస్య అజ్ఞానమునకు అధిష్టానమయ అధిష్టాన రూపముగా ఆశ్రయ ఆశ్రయము అవుతున్నది ఇది అని జరుగు పెద్దలు చెప్పిరి జీవావస్థ సారీ అజ్ఞానాభిమానిత్వా నాకు అజ్ఞానము గలదు అనే అభిమానమును పెట్టుకునుట వలన జీవావస్థాపం అజ్ఞానము జీవుని అవస్థ అవును ఇది అని అవాదిషం నేను చెప్పి ఉంటుంది కాబట్టి అజ్ఞానం జీవుడు పెట్టుకున్న అవస్థ తప్ప దాని వలన బ్రహ్మము కాలుష్యము అంటారు అజ్ఞానశ్చాశ్రయో బ్రహ్మ నిత్యనిష్టానతయాజుగు జీవావస్థాత్మజ్ఞాన అభిమానిత్వాదవాదిషం पूर्णमेवावशिष्यते ओम् शान्तिः